ఎరుకే ఇహపర సౌఖ్యము ఎరుకే జ్ఞేయ బెరుకే మోక్షం వెరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమని నీ వెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ఎరుకే జీవుండు ఈశుండిరుకే తదే కథ ఎరుకే సర్వము నే గుర్తెరిగి చెప్పిది ఈ కీలెరుగు సత్కీర్తి ఎక్కడికి ఔరా ఎరుక సంపూర్తి ఎరుకే ఇహపర సౌఖ్యము ఎరుకే జ్ఞానం జ్ఞేయమెరుకే మోక్షం వెరుకే భక్తి విరక్తులు ఎరుకే సంకల్పమని నీ వెరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి ఎరుకే జీవుండు ఈశుండెరుకే తదే కథ ఎరుకే సర్వము నే గుర్తిరిగి చెప్పితి ఈ కీలరుగు సత్కీర్తి ఎక్కడి కౌరా ఎరుక సంపూర్తి